तत्रैवम् सति कर्तारमात्मानम् केवलम् तु यः पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः तत्र इति प्रकृतेन सम्बध्यते एवम् सति एवम् यथोक्तैः पञ्चभिः हेतुभिः निर्वर्त्ये सति कर्मणि तत्र एवम् सति इति దుర్మతిత్వస్య హేతుత్వేన సంబధ్యతే తత్ర తేషు ఆత్మానం అనన్యత్వేన అవిద్యయా పరికల్ప్య తై క్రియమాణస్య కర్మణ అహమేవ కర్త ఇది కర్తారం ఆత్మానం కేవలం శుద్ధం తు పశ్యతి అవిద్వాన్ కస్మాత్ वेदान्ताचार्योपदेशन्यायैः अकृतबुद्धित्वात् असंस्कृतबुद्धित्वात् यः अपि देहादिव्यतिरिक्तात्मवादी अन्यम् आत्मानम् एव केवलम् कर्तारम् पश्यति असौ अपि अकृतबुद्धिः एव अतः अकृतबुद्धित्वात् न स पश्यति ఆత్మనః తత్వం కర్మణో వా ఇత్యర్థः అతః దుర్మతిः కుత్సితా విపరీతా దుష్టా అజస్రన్ జననమరణ ప్రతిపత్తిహేతుభూతా మతి అస్య ఇది దుర్మతి స పశ్యన్ అపి న పశ్యతి యథా తైమిరిక అనేకం చంద్రం యథావా అభ్రేషు ధావత్సు చంద్రం ధావంతం యథావా వాహనే ఉపవిష్ట అన్యేషు ధావత్సు ఆత్మానం ధావంతం